శంకరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం సహనాభవతు సహనౌ పునత్తు సహీయం కరవాణి తేజస్వినాపీతమస్తు మాషాణి ఓం శాంతి శాంతి శాంతి అహమేవేదమగ్ర ఆసీ సృష్టికి పూర్వము ఫలానాది ఉండేము అని చెప్పడం కాదు పక్షం అలాగే దాన్ని చెప్పకూడదు అలా చెప్పారంటే వాడు దగ్గరికి కూడా సృష్టికి పూర్వం ప్రమదేవి ఉండను పరమాణువులు ఉండను ప్రధానం ఉండను అలా కాదు వాక్యం ఎందుకంటే వాక్యంలో ఆత్మైవ అగ్ర ఆశీస్ అని కాదు ఆత్మైవ ఇదం అగ్ర ఆశీ అది అది చాలా ప్రధానమైన అంశం సృష్టికి ముందు బ్రహ్మదేవుడు ఉండేవాడు పద్మంలో కూర్చునేవాడు లేకపోతే పరమాణు ఉండేవి లేకపోతే ప్రధానం ఉండేది ఏదో వికారం వచ్చేలా ఇలా అయింది అలా చెప్పడం ఉందో అభిప్రాయం కాదు అలా చెప్పినప్పుడు అది నిమిత్త కారణం కావచ్చు బోధాన కారణం కావచ్చు ఏదైనా కావచ్చు అలా కాకుండా ఈ జగత్తు ఈ ఈ జగత్తు ఈ రూపంగా సృష్టించబడుటకు ముందు అసలు సృష్టి జరిగిందని ఎందుకు అనుకుంటున్నారు ఈ జగత్తు సృష్టింపబడకుండా ఇప్పుడు ఎలా ఉందో సర్వకాలంలో ఎందు అలాగే ఉండేది నిన్న ఎలా ఇవాళ ఎలా ఉంది నేను ఉన్నట్టే ఇవాళ ఉంది నిన్న ఎలా ఉంది మొన్న ఉన్నట్టే నేను ఉన్నది మీకంటే ఎప్పుడు అలాగే ఉంది అని కొంతమంది ఆయన అభిప్రాయపడ్డారు అంటే అక్కడికి సృష్టిపడదు కానీ తప్పదు దాన్ని మనం చూస్తే మన అనుభవాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే స్పష్టమైపోతుంది ఎందుకంటే విత్తనాలు మొక్కలు చెట్లు పట్టు కాయలు అన్ని పుడుతున్నాయి బీటుతున్నాయి మీరు ఎటు చూసినా పుట్టుట గిట్టుట అనేది ఈ జగత్తు యొక్క ప్రధాన లక్షణం ప్రకృతి లేకుంటే అసలు జగత్తే కలదు జాయతే గచ్చతి ఇది జగత్ జాయతే ఇది జం గచ్చతే ఇది గచ్చతి ఇది గం జంచ తత్ గంచ అప్పుడు హ్రస్వస్య కిది కృతి తుక్ అని ఒక తుకాగమం లాంటిది చేసి ఓకే అక్కడ కృతృత్యం పెట్టుకోవాల్సి వస్తుంది ఆ కృతృత్యం కూడా పవర్ణం విధ్వర్ణముగా కలిగిన కృతృత్యం వస్తుంది అంటే పురాణం హరస్వం కదా ఎగ్గ అని హరస్వం కదా గమ్ ధాతు మీద కృతృత్యం చేస్తే గా అయ్యి అసలు తుక్కు అనే ఆగమం వచ్చి జగత్తం తుక్కు అర్థమనకు వస్తుంది కాబట్టి పుట్టడం గెట్టడం దాని లక్షణం కాబట్టి జగత్తును పట్టుకుని ఇది ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడు ఇలాగే ఉంది అనే మాట ఎలాంటిదంటే ఒక పండు చూపించి ఈ పండు ఎప్పుడు ఇలాగే ఉంది ఇది కొత్తగా పుట్టింది కాదు ఏమీ కాదు ఇలాగే ఉంది ఇలాగే ఉంది ఇప్పుడు ఇలాగే ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందంటే అది కాబట్టి జగత్తు పుట్టి గిట్టేదాని పేరు జగత్తు కాబట్టి జగత్తు అసలు పుట్టలేనిది అనే వాదము చూసి ఆ వాదం కర్మమీమాంస వాళ్ళు అలా పెట్టిన అలాంటి వాళ్ళు పెట్టారు ఈ రిచువల్స్ చేస్తూ ఉంటాం సరే ఏమీ తెలియదు వాళ్ళు రిచువల్స్ యొక్క శాస్త్రం ఏంటి మీమాంస శాస్త్రం కదా మీమాంసకులు దేవుణ్ణి ఒప్పరు అది కూడా తెలియదు మీమాంసకులు జలం మీమాంసకులు గమ్య మీమాంసకులు అని ఒక రకాలు అంటే ప్రాచీన మీమాంసకులు దేవుణ్ణి ఈశ్వరుని వాళ్ళు ఒప్పరు బహుదేవతలను స్వీకరిస్తారు తప్ప ఈశ్వరుణ్ణి ఒక ఏకేశ్వరుణ్ణి ఒప్పరు తర్వాత దేవతకి విగ్రహాన్ని ఒప్పరు మీరు ఎక్కడైనా కర్మంటే ముందు విగ్రహం పెడతారు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారంటే యజ్ఞంలో విగ్రహం ఉండదు వేదంలో చెప్పిన పద్ధతి ప్రకారం యజ్ఞంలో విగ్రహం ఉండదు కానీ మీరు ఏం చేస్తారంటే మొట్టమొదట మంచి పెద్ద విగ్రహం తయారు చేసి ముందు అక్కడ ముందు అందరికీ ముందు వెళ్ళగానే కనబడించారంటారు ونٹویشن سومیگو امواری میم چوکی موقع ویلوٹ الگ میمس کو چیزیں సైన్స్ కాస్మాలజీలో కూడా ఫ్రెడ్ హాయిల్ అనే ఒక ఫిలాసఫర్ ఒక కాస్మాలజిస్ట్ ఉంది గొప్ప గొప్ప సైంటిస్ట్ ఆయన కూడా సృష్టి లేదు అని ఒక థీరీ పెట్టాడు స్టడీ స్టేట్ థీరీ దాన్ని సైంటిస్ట్ దాంట్లో సూచనారు అరవై నాలుగులో జరిగిన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ లో ఆ స్టడీ స్టేట్ థీరీని రిజెక్ట్ చేసి పాల్చారు కాబట్టి సృష్టి లేదు అనే మాట లేదు సృష్టి ఉన్నది సృష్టి జరిగినది అయితే సృష్టి అని మీరు ఎప్పుడైతే అంటారో దానికి మస్తిష్కం అంటే వీళ్ళు ఆలోచించి పద్ధతిని బట్టి ఇప్పుడు లోకంలో ఎవరినైనా అడగండి సృష్టి ఎవరు చేసిన అని అడగండి అయితే వైష్ణవులు ఏమని చెప్తారు విష్ణువు చేసేది చెప్తారు వీళ్ళు చూసొచ్చినట్టు విష్ణువు చేస్తూ ఉంటే వీళ్ళు తొమ్మిది చూసినట్టు చెప్తారు విష్ణు నేను వచ్చిన ఒక టీవీ ఛానల్లో విన్నా ఆయన ఏమని చెప్తున్నారంటే లోకంలో పెద్ద పెద్ద భ్రమలు ఉన్నాయి అది కరెక్టే భ్రమలు <laughs> ఏమిటి అని చెప్పి దాంట్లో వదల వల్ల అక్కడ ఉంటుంది బ్రహ్మదేవం సృష్టి చేసేదని కొందరు భ్రమపడుతున్నారు కాదు విష్ణువు సృష్టి చేసేదని ఎక్కువ కొందరు భ్రమపడుతున్నారు ఇవన్నీ కూడా భ్రమలు మాత్రమే వాస్తవంలో సృష్టి చేసినది శివుడే ఆ శివుడే బ్రహ్మదేవుడిని విష్ణువుని కూడా సృష్టించినాడు ఆ సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు అధ్యాత్మ వాళ్ళు అలా బ్రహ్మపడి చెప్తున్నారు ఆ సంగతి నాకు తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు చూడండి వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఆయన విషయం కాదు లోకంలో ఆలోచన ఎలా ఉంటుందంటే సృష్టి చేసేది ఉంటే ఆ సృష్టికి ఉపాదానమేమే అని చెప్పవాడు ఆలోచించారు ఎవరికి అక్కర్లేదు వీళ్ళందరికీ కావాల్సిందంటే ఆ సృష్టి చేసిన మురగాయ కూడానే తప్ప ఉపాదాన అనేది అని ఆలోచన చేయాలి మునగాడు ఎవరో కావాలి ఆ మునగాడు శివ సత్య విష్ణువ లేకపోతే అయ్యప్పన శాక్తేజీ ఉన్నారు వీళ్ళు వీళ్ళందరి పై వీళ్ళందరి పై వాళ్ళు వాళ్ళన్నారు వీళ్ళందరూ సృష్టి చేయలేదు సృష్టి చేసే హక్కు మొగాడికి లేదు సృష్టి స్త్రీ చేయాల్సి ఉంటుంది మగవాడు ఏం చేస్తున్నాడు తలకాయ అంచేత అమ్మవారు చేశారు సృష్టి శివుడు కూడా ఆమె సృష్టించారు విష్ణువు కూడా ఆమె సృష్టించారు వాళ్ళు వాళ్ళు అది ఇంకొకటి ఈ రకంగా ఉపాదానం అనే మాటలు పక్కన పెట్టి సృష్టి చేసిన మొదలాడేవడమే దెబ్బలాటంలోనే మతాలని కొట్లాడుకుంటూ ఉంటారు అది ఎప్పటికీ తేలింది కాదు కండిషన్ అలా ఉంటుంది వేరే మీరు వేదాంతంలోకి రాగానే ఉపాదాన కారణం కారణం అంటే ఉపాదానమే మరో కారణం గురించి అసలు ఇక్కడ ప్రశస్తి లేదు మరి నిమిత్తం ఏంటంటే తర్వాత ప్రశ్న వస్తే దానికి సమాధానం వస్తుంది కారణము అంటే ఉపాదానం నగకు నగ నగంటే నెక్లెస్ మొదలైనటువంటి ఆభరణానికి కారణమేమి అంటే కంసాలి వాడమో లేదా జాయిస్ చదువుకోవడమో అలా చెప్పకూడదు ఉపకారము అది దాన్ని ఆలోచించే పద్ధతి ఈ ఆలోచన సాంఖ్యులు దార్శనికులు ఎలా ఉంది దార్శనికులు సాంఖ్యులు ఏమన్నారంటే ప్రధానము అనే ఒకటి సత్వరసము గుణాత్మకము ఆ గుణముల యొక్క సమ్యావస్థ ప్రధానము అది ఉపాదానము దాని నుంచి సృష్టించింది అంటే అర్థమంటే సృష్టికి పూర్వము ఈ జగత్తు ప్రధాన రూపంగా ఉండేది నగలన్నీ సృష్టించడానికి పూర్వం ఎలా ఉండేవి బంగారం రూపంగా ఉండేవి అని సాక్షులు కాదు కాదండి ప్రధాన రూపంగా లేవు పరబ్రహ్మ రూపంగా ఉండేవి అని పరబ్రహ్మ ఉపాదానంగా వేదాంతులు ప్రతిపాదించారు ప్రధానానికి పరబ్రహ్మకి తేడా ఏ ఒక్కటే తేడా వీళ్ళు ప్రధానాన్ని వర్ణించే వర్ణనలన్నీ పరబ్రహ్మకి వర్తిస్తాయి పరబ్రహ్మకి పెట్టే వర్ణాలన్నీ ప్రధానాన్ని వర్ణిస్తుంది అశబ్దం స్పర్శం రూపం అవ్యయం అరసం అగంధవత్ అవన్నీ ప్రధానానికి వర్తిస్తాయి పరబ్రహ్మకి వర్తిస్తాయి మరి ఇది తేడా ఏమిటి ఏదైనా నామ మాత్రమే నాటే కాదు వాళ్ళ ప్రధానం జడమంటారు జనాత్ముల యొక్క పరబ్రహ్మ చేతనం చేతనం కారణాలు ఉపాదానం ఎలా ఉంటుందా చిత్తమే ఉపాదానము కావాలి చేతనం ఉపాదానం ఎలా అవుతుంది ఏదైనా వస్తువు చేయాలంటే జడ పదార్థం నుంచి చేస్తారు కానీ చేతనం నుంచి ఎలా చేస్తారు ఇప్పుడు నగ ఆభరణం చేయాలనుకోండి ఆభరణం చేయాలంటే బంగారం కావాలా లేకపోతే నేను పండితులు ఒక వచ్చి కూర్చుంటాను నా పాండిత్యం నుంచి చేస్తారా ఎక్కడి నుంచి చేస్తారు ఎక్కడి నుంచి చేస్తారంటే నగ బంగారం నుంచి చేయాలి చేతనం నుంచి మీరు నగేం చేస్తారు కొండ కొండను సృష్టించాలంటే ఏం కావాలి రాళ్ళు కావాలి చేతనం నుంచి కొండనే సృష్టిస్తారు చేతనం నుంచి నిధులను సృష్టిస్తారు అని ఇటువంటి ధోరణి స్థూల దృష్టితో ఆలోచించి వాళ్ళు సాంఖ్యులు ఏమన్నారంటే చేతనం ఉపాదానం కాదు జడమే అవ్వాలి అని జడ ప్రధానవాదాన్ని వాళ్ళు వేదాంతులు అన్నారు అదే నువ్వు కొండని సృష్టించ కొండ ఉండాలంటే సృష్టించడం అంటే ఉండడం కొండ ఉండాలంటే కొండను తీర్చివాడు ఉండాలి కొండను తీర్చివాడు ఉండాలంటే చిన్నపిల్లాన్ని కూర్చోబెడితే సరిపడదు కొండను చూచే కొండ సంస్కారం గలవాడు ఉండాలి ఇది కొండ అని తెలుసుకోవడానికి కావలసిన కండిషనింగ్ ఉన్నటువంటి చేతనం ఉండాలి వాళ్ళు లేకుండా కొండ ఉండదు కదండి కాబట్టి కొండని కొండకి మూలము చైతన్యావిష్టమైన కొండ సంస్కారమే కానీ రాళ్ళు రత్నం కావు మీకు అలా అనిపిస్తుంది స్థూలంగా చూసినప్పుడు కొండకి రాడు రప్పల నుంచి కొండ పుట్టింది అని అనుకుంటున్నారు అంటే రాడు రప్పల నుంచి కొండ అనుకుంటారు కొండ అనే చైతన్య చైతన్యావిష్టమైన సంస్కారం నుంచి ఉండదు నది నది ఎక్కడి నుంచి వచ్చింది నీరు నుంచి వచ్చింది ఏమొచ్చింది నీరు నుంచి ఏమి రాలేదు నీరు నీరులాగే ఉంది మరి నది ఎక్కడి నుంచి వచ్చింది నది అనే సంస్కార విశిష్టమైన చైతన్యం నుంచి వచ్చింది నది అనే మాట కాబట్టి చైతన్యమే ఉపాదానము జడ ఉపాదానము ఎన్నిటికీ ఆత్మ ఇదమగ్రహాసి ఇదం అంటే ఈ జగత్తు దగ్గర దృష్టికి పూర్వము వై నిశ్చయముగా వై ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి ఎందుకంటే బాగా ఇదం అవుతుంది కదా అది విడదీస్తే ఏమవుతుంది వై వై విధం ఆయా దేశం వచ్చి ఎకారం శాఖ విధమైన వచ్చి వా ఇదము వై అంటే నిశ్చయముగా ఆత్మయే అయి ఉంటుంది ఆత్మ అంటే జగత్ కాదు ఆత్మ అంటే జగత్ అయితే ఇక్కడ సందర్భంలో ఆత్మశబ్దానికి ఆత్మంగమండి ఆత్మశబ్దానికి సందర్భాన్ని బట్టి నిర్గుణ పరబ్రహ్మ మాత్రం చెప్పవచ్చు సగుణ బ్రహ్మాన్ని అర్థం ఇప్పుడు ఇక్కడ ఈ సృష్టికి మూల కారణము ఉపాదాన కారణము చైతన్య బ్రహ్మ అన్నప్పుడు ఆ చైతన్య బ్రహ్మ సగుణం అవుతుందా నిర్గుణం అవుతుందా సగుణం ఎందుకంటే నిర్గుణం దేన్ని సృష్టించదు దేనికి కారణమవదు ఏది అవదు దాన్ని నిర్గుణం ఉంటారు ఇది సృష్టికి మూల కారణము ఉపాదానము అని మీరు అనగానే అది సగుణం అయిపోతుంది కాబట్టి ఆత్మనిషిద్ధానికి మీరు అర్థం అని చెప్పాలి సగుణ బ్రహ్మ అని చెప్పాలి అలా కాకుండా ఆత్మ హృదయం నుండి ప్రకాశిస్తుంది ఆత్మ అన్నారు అనుకోండి అది నిర్గుణ బ్రహ్మ సందర్భానికి బట్టి సో ఇప్పుడు బంగారము బ్యాలెన్సీ ఒకటి నోబుల్ మెటల్ అన్నారనుకోండి అది చెప్తున్నాం ఈ ఆభరణ ప్రపంచానంతకీ మూలము అన్నారనుకోండి అది ఏమవుతుంది చదువు ఓకే కనుక ఇక్కడ ఆత్మ అంటే సగుణ బ్రహ్మ అని అర్థం ఆ సగుణ బ్రహ్మకే ప్రజాపతి అని ప్రజాపతి అని చెప్పారు ఆ పరమా ఆ సగుణ బ్రహ్మ ఈ ప్రాణులందరికీ తండ్రి ఫాదర్ ఫాదర్ అనే ఫీలింగ్ ఉంది అనే ఐడియా ఉంది సరే మీరు ఫాదర్ అని ఎప్పుడైతే అన్నారో మీరు జగత్తులో ప్రాణులకి మాత్రమే ఫోకస్ చేస్తున్నారని స్పష్టమైపోతుంది ప్రాణుల మాత్రమే మీరు ఫోకస్ చేసి ఫాదర్ అంటున్నారు మరి అయితే ఈ కొండ కోణ ఇవన్నీ ఉన్నాయి కదా అంటే అవి కూడా చేతనములే ఎక్కడ దాంట్లో అధ్యయనం అంటూ ఏమీ లేదు జడమనేది కల్పితమే కాబట్టి కొండ కోణ మొదలైన భావనలను కూడా కూడా భావాత్మకం వాటికి కూడా మూలము ఆ చైతన్య పరమాత్మయే కాబట్టి ప్రాణుల మీద మీరు ఫోకస్ చేసినప్పుడు తండ్రి అనే మాట కొండ కోణ అంటే తండ్రిని ఉండదు ఉపాదానం తీసుకుంటాను రాముడు పశువులు పక్షులు దేవతలు నరులు గంధర్వులు అనేప్పటికీ తండ్రి అనే మాట రాదు ఫాదర్ ఈ ఫాదర్ అనే మాట ఇక్కడ ఇచ్చే ఉపనిషత్తుల నుండి అటు మిడిల్ వెళ్ళి అక్కడ క్రైస్ట్ ఫాదర్ అనే మాట బాగా పాట పెట్టాడు ఆయన me and my father are one అని ఆయన ది ది ఫాదర్ అని if you know you also the the father అని ఆ భాషలో బోధించాడు వాళ్ళకి మరి ఆయన అలా బోధించినప్పుడు ఎలా బోధిస్తాడు వాళ్ళందరూ గొర్రెల కాపరు గొర్రెల కాపరులకి గొర్రెల కాపరులకి గొర్రెలకి తేడా ఏముంటుంది కాబట్టి వాళ్ళు గొర్రెలే మరి వాళ్ళందరూ గొర్రెలైతే ఈయన ఉంటారు గొర్రెల కాపరే ఇదంతా వీళ్ళందరూ వచ్చి కూర్చొని పాటలు ఉంటే కొంత బాగుంటుందని లేకపోతే నేనే పోయి చర్చిలో కూర్చొని పాఠం చెప్పడం ఏదో ఒకటి చేస్తే కానీ ఈ అవన్నీ తగ్గదు సో వాటెవర్ కనుక తండ్రి ఫాదర్ వైదిక సాహిత్యంలో ఫాదర్ అనేదానికి ప్రజాపతి آپ اتنا پتی مرو پھر اچھے پرجاپتی آئیں مجھے کار پیٹ ابھی دن پہلے بڑھواس گیے مجھے مکوڑ ملکی چلو అలాగే మాట వరుసకి బాధలన్నాం కదా ఆయన రెండు చెవులు ఉంటాయి రెండు ముక్కులు ఉంటాయి ముక్కులు పొలం పెట్టుకుంటాడు చెవులకి కుండలు పెట్టుకుంటాడు ఆ కుండలు చేప లేకుండా వీటి కాస్తుంది ఎంత దూరం పట్టుకుంటాడంటే మీరు ఒరిజినల్ మళ్ళీ మీకు ఒక నాలుగు జన్మలు ఎందుకే కానీ ఒరిజినల్ గుర్తుంది రాగంత దూరం పడుకుంటారు కాబట్టి చేప షేపులో చెవులకి కుండలను పెట్టుకుంటాడు దేవుడు అంటే అర్థం ఏంటి అర్థం పెట్టకుండా ఆ మాట రాసిన రోజుల్లో చేపలే చేపషేపు కుండలాలు పాపుగలు కాబట్టి పౌరాణికుడు ఏం చేస్తాడంటే ప్రజాపతి అనగానే దాన్ని ఎక్కడికి కొట్టుకుంటాడు ఎక్కడికి కొట్టుకుపోతాడంటే మళ్ళీ మీరు వెనక్కి రాలేదు అంత దూరం పడిపోతాడు వెనక్కి రాలేదు ఆ ప్రజాపతికి కళ్యాణం చేస్తూ కూర్చుంటాడు నిత్య కళ్యాణం పక్షం వెళ్ళిపోతాడు యూ కెనాట్ కమ్ కాబట్టి వైద్య సాహిత్యంలో అలా ఉండదు పెళ్లి మళ్ళీ జాగ్రత్తలు పెళ్ళిళ్ళు మళ్ళీ పిల్లలు ఇలా ఉండదు ప్రజాపతి అంటే ఫాదర్ని శివాలిగా అన్నాను బట్ ఇది స్వరూపం ఏమిటంటే తేజస్సు స్వరూపం జగత్తంతా తేజస్సు నుంచి పుట్టింది కాబట్టి ఆయనకి గణ్యత అని ప్రజాపతి అంటూనే హిరణ్యగర్భ అని తర్వాత ఇంకొక మాట నేను మొత్తం ఎప్పుడుందే మీకు ఉపోద్ఘాతం చేస్తున్నాను ఏమంటే ఫాదర్ ఏం చేస్తున్నాడు father of God father the God ఆయన చుట్టూ చూడండి మీరు ఆయన పుట్టిస్తున్నాడే గుర్తిస్తున్నాడే ఆయన ఈ ప్రసైడింగ్ ఓవర్ వాటి పుట్టుట మీద ప్రసైడ్ చేస్తున్నాడా గిట్టుట మీద ప్రసైడ్ చేస్తున్నాడా మీరు చెప్పండి చూడండి ఎక్కడైనా చూడండి కాల ప్రవాహం ఏం చేస్తుంది మింగి బాగస్తాం పుట్టిన వాటిని అన్నిటినీ అలా మింగేస్తుంది రాముడు కృష్ణుడు క్రైస్తు ఎవరు మిగలదు ఎవరు మిగలదు షోడశరాజోపాఖ్యానం అని శాంతి పర్వంలో వస్తుంది ధర్మరాజు గారు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు దుఃఖిస్తూ ఉంటాడు ధర్మరాజు గారికి దుఃఖం ఎక్కువ ఆయన గుర్తిస్తూ ఉంటాడు కృష్ణుడు అటు వయసుతో ఏమైనా అంత బాగుంది కథాకీర్తనలో అంత గోలంతా వదిలింది మళ్ళీ ఈ దుఃఖాన్ని కొట్టడం అని ఏదో మొదలుపెట్టారే అంటే అందరూ పోయారయా అందరూ పోయారు ధృతరాష్ట్రుడు పోయాడు కృష్ణుడు పోయాడు ద్రోణుడు పోయాడు ఆయన ఏదో విష్ణు కింద నాలుగు ఐదు పేర్లు చెప్తారు అందుకోసం చేస్తున్నాను అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు నీకు నీకు నాలుగు పేర్లు తెలిసిందో నాకు పదహారు పేర్లు తెలుసు ఏమిటా వరహాలు అంటే రాముడు పోయేటప్పుడు రాముడు పేరు తర్వాత నలమహారాజు పేరు అని ఇలా పదహారు పేరు పదహారు వృత్తాంతాలు చెప్తాడు ఇంతటి వాడు అంతటి వాడు పోయాడు వెళ్ళి ఇంతటి వాడు అంతటి వాడు ఆయన పోయాడు షోడశ రాజ వృత్తాంతం కాబట్టి ఈ సృష్టిలో ఇంకే పేరుకి సృష్టి అని మీరు అన్నారే కానీ అక్కడ విట్టుట కంటే విట్టుట ఎక్కువ హోటల్లో వెళ్ళారనుకోండి వడలు అక్కడ సృష్టింపబడుతున్నాయా లేదా వడలు రక్షించబడుతున్నాయా హోటల్లో ఏం చెప్తారు కాబట్టి ఆ ప్రజాపతికి మృత్యుడు మరి పౌరాణికుడిని అడగకూడదు పౌరాణికుడిని అడిగితే ప్రజాపతి సృష్టిస్తూ ఉంటాడు ఇంకొక ఆయన ఈ మూడు ఉంటాడు ఈయన నమ్ముతూ ఉంటాడు అని చెప్పారు పౌరాణి కొత్త అకాడమిక్ జోలికి వెళ్ళలేదు ఆయనే మళ్ళీ సృష్టించేది ఆయనే సృష్టించేవాడు ఎక్కువ వాడు కాదు ఆయనే మృత్యుహోనుడు కాబట్టి ఈ జగత్తు సృష్టికి పూర్వము ఆ మృత్యు రూపముగా ఉండను ఆత్మీయమైన ఆశీ దీని మీద శంకర భగవత్పాదుల యొక్క సంబంధ భాష్యం ఈ సంబంధ భాష్యం అసలు సంబంధ భాష్యం అంటేనే చాలా విలువైనది అంటే దాని విలువ చెప్పశక్తి కాదు ఈ సమంత భాష చాలా విలువైనది ఆయన సంసారాన్ని చాలా చక్కగా నిరూపించి ఈ సంసారం నుంచి బయటపడే ఉపాయాన్ని స్పష్టంగా మనం పెడుతున్నాం ఎందుకంటే జనులకి కన్ఫ్యూషన్ అవ్వాలి సంసారాన్ని అర్థం చేసుకోవడంలోనూ కన్ఫ్యూషన్ దాని నుంచి బయటపడే ఉపాయంలోనూ కన్ఫ్యూషన్ కాబట్టి రెండింటిలోనూ కూడా కన్ఫ్యూషన్ లేకుండా వాటి సంసార ప్రజెంట్